కావు కావు అంటే ఏమమ్మా ఆకలి ఆకలి అమ్మమ్మ ఇదిగో అన్నం కాకమ్మ కడుపు నిండెను కనకమ్మ మ్యావ్ మ్యావ్ అంటే ఏమమ్మా దప్పి దప్పి తల్లెమ్మ ఇవి గోపాలు పిల్లెమ్మ కడుపు నిండెను కామమ్మ భౌ భౌ అంటే ఏమయ్యా పారా ఉషారు పాపయ్యా ఎక్కడ దొంగలు కుక్కయ్య దౌడో దౌడు తరుమయ్య అంబా అంటే ఏమమ్మా నిద్దుర నిద్దుర నీలమ్మ జోజో జోజో దూడమ్మ హాయి హాయి హాయమ్మ కుకురో అంటే ఏమయ్యా మేల్కో మేల్కో మేలయ్యా గణ గణ గణ గణ గంటయ్యా పరుగో పరుగు బడికయ్యా